మచ్చిత్తः సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి అథ చేత్త్వమహంకారాన్న శ్రోష్యసి వినంక్ష్యసి మచ్చిత్తః సర్వదుర్గాణి సర్వాణి దుస్తరాణి సంసారహేతు జాతాని మత్ప్రసాదాత్ తరిష్యసి అతిక్రమిష్యసి అథ చేత్ యది త్వం మదుక్తం అహంకారాత్ పండిత అహం ఇది నోష్యసి శ్రోష్యసి న గ్రహీష్యసి త్వం వినంక్ష్యసి వినాశం గమిష్యసి